ఇరవై ఇరవై నాలుగవ సంఖ్య సంకీర్తనం వననిధి గురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు వననిధి గురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అడవుల వెన్నెలల ఆరడి బ్రతుకులు తడతాకుల పరితాపములు ఒడలసగిన హరినొల్లక ఇతరుల బడిబడి తిరిగిన బంధములు కొండల నునుపులు కొన కొన మమతలు అండలకేగిన అదవదలు పండిన పంటలు పరమాత్ము విడిచి బండయి తిరిగిన బడలికలు బచ్చన రూపులు పచ్చల కొలపులు నిచ్చల నిచ్చల నెయ్యములూ రచ్చల వెంకటరమణుని గొలువక చచ్చియుజావని జన్మములు